ہریتمتی شنکر لوک شنکر او سہ سہنت سہ ہی شنکر وی నావధీతమస్తు ఓం శాంతి శాంతి శాంతి ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమా సంపద్ ఏషోస్య పరమో లోక ఏషోస్య పరమ ఆనంద చాలా మంచి మంత్రం ప్రతివాడు ఏదో ఒక గమ్యాన్ని చేరుకునే హడావిలో ఉంటాడు అన్నిటి గమ్యముల కంటే గొప్ప గమ్యము ఈ ఆత్మస్వరూపము శాస్త్ర పరమాధిపతి అలాగే ప్రతివాడు ధనాన్ని కూడబెడుతూ ఉంటాడు సంపద జనులు ఏం చేస్తారంటే ముందు ధనాన్ని కూడబెడతారు తర్వాత రియల్ ఎస్టేట్ అది కూడా సంపదలో భాగంగా ఆ తర్వాత వజ్ర వైద్యులు బంగారము వాటి బంగారము జమ్ స్టోన్స్ కోసం మర్దర్ పేరుతో ఉంటారు డైమండ్స్ ఈ పేరు ఉంది ఒకటి బ్లడ్ డైమండ్స్ ఉంటాయి అంటే ఒక్క డైమండ్ మీరు లక్ష రూపాయలు ఖరీదైన డైమండ్ మీరు మెడలో కోసంలో ఎట్లు పెట్టుకున్నారంటే దాని వెనుక కొంత కొంతమంది మనుషుల యొక్క రక్త తర్పణము కలదు బ్లడ్ డైమండ్స్ అంటే అవి తయారు చోట వాళ్ళు రక్తం ఓడ్చి తీస్తారు డైమండ్స్ తర్వాత దాంట్లో మర్దర్స్ అవి కూడా అవుతూ ఉంటాయి అంటే అవి డైమండ్స్ కాదు బ్లడ్ డైమండ్స్ ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు బ్లడ్ డైమండ్ అనే మాట దేర్ మూవీ అయితే బ్లడ్ డైమండ్ అనే మూవీ హాలీవుడ్ మూవీ కూడా కాదు సో అవి పోగేస్తూ ఉంటారు డైమండ్స్ అవి పోగేస్తారు ఇవన్నీ సంపదలు అనుకుంటారు సో ఇవేమీ సంపదలు కావు ఆత్మస్వరూపనిష్టయే సంపద ఏషాస్య పరమా సంపద అలాగే లోకాలు ఈ లోకాల యొక్క బోధ ఎక్కువ మన సమాజంలో ఎంతసేపు లోకములు అయితే మీరు పాశ్చాత్య దేశాల్లో కూడా ఉందనుకోండి ప్యారడైజ్ అని కొంతమంది హెవెన్ అని కొంతమంది అలా చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర అయితే లోకాలు ఎన్నెన్నో కొత్త కొత్త లోకాలన్నీ వస్తాయి ఈ మధ్యనే ఈ గోలోకం వాళ్ళు ప్రచారంలో పట్టుకొచ్చారు మన మిత్రులు ఈ బాబా గారి వాళ్ళు ఏదైనా లోకం అని పెట్టారా లేదా లోకం ఏదో లోకం పెట్టలేదా ఏదో లోకం పెట్టకపోతే ఎలాగా లోకమును బాబా లోకమును ఏదో లోకం పెట్టాలి లేకపోతే వాళ్ళు మనకి అంతకుముందున్న లోకాలు కొంత సరిపెట్టుకుంటారు వాటెవర్ సో మొత్తానికి అసలు శిశలైన లోకము ఆత్మనిష్టే ఇక ఆనందం భోగములలో ఆనందం ఏమి లేదు యథార్థమైన ఆనందము ఆత్మస్వరూప నిష్టయే ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి ఈ ఆత్మానందం యొక్క తుంపర అంటే చిన్న లేశమును మాత్రమే సకల ప్రాణులు కూడా ఆనందిస్తూ ఉన్నాయి ఇది మనం చూస్తూ ఉన్నాం ساتھیاں پڑم اتم سمست آم بھاپے سمست آم بھاؤ جیو سرمو آپ آ سر آپ گٹھے شتر متو پہ నావాడు లేడు పరాయి వాడు లేడు ఒకే పరమాత్మ గలడు మనిషి లేడు పశువు లేదు ఒకే పరమాత్మ గలదు అనే ఆ విధంగా సర్వాత్మభావం ఏదైతే కలదో అదియే యథార్థంగా ఉత్తమోత్తమైనది సాధారణంగా కర్మ విద్యా సాధ్యాన దేవత్వాది గతిన విద్య అంటే ఉపాసన కర్మ అంటే యజ్ఞయాగాది కర్మలు యజ్ఞయాగాది కర్మలను చేసి పొందే లోకంలో గలము ఇవి క్రింది లోకం ఓవర్ ఉపాసన కూడా వాటికి జోడించినట్లయితే పొందే లోకంలో అంతకంటే ఉన్నతండి అంతేకాని దేవత్వాది చెప్పిన దేవలోకం దేవ దేవలోకం ఉంటుంది మీరు దేవతారూపాన్ని ధరించి ఆ దేవలోకంలో ప్రవేశిస్తారు అది ఒక అది లోకం అంటే లోకమును జయించటంటే అంటే అక్కడ ఇప్పుడు జర్మనీని జయించేయడం అంటే ఈరోజు ఇక్కడ సందర్భంలో జర్మనీని జయించేయడం అంటే జర్మన్ వీసా సంపాదించి జర్మన్ పర్మనెంట్ రెసిడెన్స్ సంపాదించేయడం అనమాట మరి జర్మన్ సొసైటీ చాలా బాగుంటుంది అక్కడ జర్మనీలో కనుక నివాసం చేసినట్లయితే మీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి మందులు చాలా బాగుంటాయి బాగా లభిస్తాయి మంచి ఖరీదైన మందులు కూడా సరళమైన సరసమైన ధరలకు లభిస్తాయి ఆహారం అది కూడా చాలా హై క్లాస్ ఉంటుంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళాలంటే ఆటో బ్యాన్ అని ఉంటుంది రెండు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్లో పోతాయి కార్లు అన్నీ కూడా ఎదురకుండా ఏమీ రాదు ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా ఇటు నుంచి అటు నుంచి అన్నీ వస్తూ అక్కడ తర్వాత ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఐసీఈ అని ఉంటుంది పెద్ద లేబుల్ పట్టింది నేను అడిగాను ఏమిటండి ఐసీఈ ఏమిటండి అదేదో జన్మం భాష ఏమో అనుకుంది నేను అడిగితే వాళ్ళు ఇచ్చారు సిటీ ఎక్స్ప్రెస్ అంటే ఏం చెప్పారు వాళ్ళు అంతేలా డిఫరెన్స్ అంటే అనుకున్నా ఈ ఐసీఏ ఇచ్చారంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తూనీ తీగలు తూనీగలు వెళ్ళిపోతాయి చూడండి అలా వెళ్ళిపోతారు చాలా గొప్పగా ఉంటుంది అదో చాలా మంది మన వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే ఆస్ట్రేలియా చాలా క్లీన్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది విశాలం స్వర్గంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మన వాళ్ళు న్యూజిలాండ్ వెళ్తున్నారు అది కూడా చాలా బాగుంటుందని అన్నారు నేను ఎప్పుడు వెళ్ళాలి అమెరికా దుబాయ్ మళ్ళీ లోకాన్ని దుబాయ్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ దుబాయ్లో అందరూ అన్ని అన్ని కాలంలో ఎయిర్ కండిషన్లోనే జీవిస్తూ ఉంటారు దాన్ని బట్టి కూడా మీరు ఆలోచించవచ్చు చాలా బాగుంటుంది దుబాయ్ కొంచెం స్వామిజీ దుబాయ్ గురించి చెప్తారు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే విశాలమైన కన్ను చూడగలిగేంత వరకు ఇసుకే ఉంటుంది కానీ మధ్యలో ఒక తాటి చెట్టు ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది అంటే చుట్టూ కొన్ని వేల ఎకరాల ఇసుక ఉండి మధ్యలో ఒకే ఒక తాటి చెట్టు ఈత చెట్టు ఆ రెండు చెట్లే ఉంటాయి దుబాయ్లో చెట్లు అంటే తాటి చెట్లు ఈత చెట్లు మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే దాంట్లో ఈత చెట్లు పాతాయి నేను అనుకున్నా ఈత చెట్లు పాతాల్సింది దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్లో కూడా తలకాయ చక్కగా రావి చెట్టు మర్రి చెట్టు మద్ది చెట్టు ఇలాంటి పాతాలు కానీ ఈత చెట్లు ఏంటంటే ఈత చెట్టు ఏ వెదర్కి ఉపయోగపడుతుంది వాటర్ బాగా తక్కువగా ఉంది వర్షపాతం సుతరాము లేని చోట ఈత చెట్టు పడుతుంది ఈత చెట్టు పాత్ర ఏంటంటే ఎస్థెటిక్ కూడా లేదు చాలా అవకతవక ఆలోచన అస్తు సో ఈ విధంగా ఇవన్నీ లోకాలు ఇలాగే పై పైన కూడా లోకాలు ఉంటాయి మన వాళ్ళు చాలా లోకాలను పోగేసి పెట్టారు గోలోకం లోకం తర్వాత ఇంకా ఏమో ఉంటాయి నాకు గుర్తున్నవి తర్వాత ఈ అయ్యప్ప భక్తులు ఏదైనా లోకాన్ని వర్కౌట్ చేశారా లేదా లేదు మరి వాళ్ళు వర్కౌట్ చేస్తే ఇంకో లోకం యాడ్ అవుతుంది అలాగే బాబా భక్తులు కూడా ఆలోచించాలి ఏదైనా ఒక లోకాన్ని వర్కౌట్ చేసి మన అయోధ్య వాళ్ళైతే సాకేత లోకము అని ఒక లోకాన్ని సాకేతం అంటే అయోధ్య అది పైన కూడా ఇంకో సాకేత లోకము అలాగే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు వాళ్ళ అభిప్రాయంలో సీతారాములు అవతారం కాదు సీతారాములు సీతారాములే అక్కడ కూడా రాములు సీతే ఉంటారు ఇంకా అవతారం అలా చెప్తారు సో ఈ లోకములన్నీ కర్మ విద్య సాధ్యములు ఈ లోకాన్ని పొందితే పొందొచ్చు వేదం ఇంకో రకంగా చెప్పింది ఓం భూ భువ శువ అది లోకముల లెక్క భూ భువ శువ మహాజన తప సత్యం అని సెవెన్ అప్ ఇంకా సెవెన్ అప్ అని ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఒకటి ఉంది చూసారా కోకా కోలా కాంపిటీషన్ బట్ ఒక పొలం నిలబడి లేదు చదివినప్పుడు ఇంకా సర్వైవ్ అయ్యింది దట్ వీ షుడ్ అప్రిషియేట్ లేకపోతే కోకా కోలా వాడు కొనేసి ఉంటాడు చదివినప్పుడు ఐ థింక్ సో వాడు కొనేసాడు కొనేసి ఆ బ్రాండ్ అలాంటి ఉంటాడు అస్తు సో ఇదంతా డైగ్రేషను కర్మ విద్య వీటి చేత పొందబడే లోకాలు ఈ లోకములు దేవత్వము ఇత్యాది గతులు అంటే గతి అంటే జన్మలు అనుకోండి దేవతా రూపంగా జన్మిస్తారు లేకపోతే యక్ష రూపంగా జన్మిస్తారు అలా సో ఇటువంటి గతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా ఉత్తమోత్తమమైన గతి తన హృదయమునందు సర్వాత్మభావముతో జీవన్ముక్తుడై నిలిచి ఉంట ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యశృణోతి నాణ్యద్విజానాతి ఇది ఈ సర్వాత్మభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇతర నాణ్యత్వశీ అంత ముందు మంత్రాన్నే ఆయన సంగ్రహించి చెప్తున్నారు ఇప్పుడు ఎవడైనా వచ్చి మన ముందు నిలబడ్డాడు అనుకోండి వీడు పరాయి వాడు అనేది లేదు వాడు ఆత్మస్వరూపుడే నాణ్యత్వశీ ఎవడైనా వచ్చి మాట్లాడాడు నాణ్యత శృణోతి వాడు మాట్లాడితే మనం వింటాం వాడు మనల్ని ప్రశంసించినాడు లేకపోతే మనల్ని తెగడినాడు అనేదేమీ లేదు వాడు ప్రశంసించినా నిందించినా కూడా వాడు ఆత్మస్వరూపుడే అన్యత చిన్న స్వరూపం మన స్వరూపం కంటే భిన్నంగా ఏది ఉండనే ఉండదు నాణ్యత్ విజానాతి ఏది ఏదైతే తెలియబడుతూ ఉన్నదో అదే పరమాత్మ చైతన్యం కంటే భిన్నంగా లేనే లేదు అభేద దృష్టితో చూడమే చూడరు కానీ జీవన్ముక్తి అంటారు సర్వాత్మభావము ఇది ఉత్తమోత్తమైన లోకము దీన్ని సర్వాత్మభావాన్ని గురించి మనం విశాలస్వోపనిషత్తు ఇత్యాది సందర్భాల్లో అనేక సార్లు మనం వివరించుకుని ఉన్నాము ఇంకా అలా వస్తూనే ఉంటున్నది ఇక సంపద ఏషా ఏవచ పరమా సంపత్ ఇది అన్నిటికంటే గొప్ప సంపద చూడండి మీరు సంపత్ అని పడింది అక్కడ మరి పైన సంపదు అని దాపడింది పడింది ఒకటో అక్కడే ఉందిగా పరమా మంత్రంలోనే సంపదేశో కావు దీన్నే కచ్చిత తప్పలు వెర్సెస్ గడియడలు అని మీకు ఒకసారి మనం చేశాను సంపద అని తాయింపు పడిందంటే పక్కన సకారం ఉంది సకారాన్ని ఖర్చు ఉంటారు ఖర్చు పక్కన ఉండగా ఖర్చు చర్మం అంటే కథలో వస్తాయి అని చెప్పి కాదు ఓకే మంచిది మీరు గుర్తించకపోవచ్చు అయినా నేను మీరు మేము ఇక్కడ బలవంతంగా గుర్తింపజేస్తున్నాను ఇది చాలా గొప్ప సంపద కాబట్టి సంపదలు అంటే చాలా ఉన్నాయి కదా అంటే ఉన్నాయి సర్వాసాం సంపద విభూతినాం ఈ సంపద అంటే ఆత్మనిష్ట సర్వాత్మభావము అనేది సంపదలన్నిటిలోకి గొప్ప సంపద సంపద శబ్దానికి విభూతి అని అర్థం చెప్పారు విభూతి అంటే మహిమ మహిమలన్నింటిలోకి గొప్ప మహిమ ఇదియే సంపదలన్నింటిలోకి గొప్ప సంపద ఇదియే ఎందుకని ఇది ఆత్మనిష్టయే గొప్ప సంపద ఎందువలన స్వాభావికత్వాత్ అస్యా అక్కడ దాపడింది చూసారా నేను పక్కన ఆ ఉన్నప్పుడు దావస్తుంది కచడ తప్పలు వర్సెస్ గజడ తపలు మీరు చిన్నప్పుడు విన్నారా కచేట తపలకు గజడ తపలవు అలాగా తా దాయి ఆ విధంగా అయింది నాకు మొత్తం సూత్రం గుర్తులేదు చెన్నై సూర్య గారి సూత్రం సో ఎనీవే ఇది ఈ ఆత్మనిష్ట సంపదలన్నింటిలోకి గొప్పది ఎందువల్ల స్వాభావికం అంటే మీ స్వరూపంలోనే మిగతా సంపదలన్నింటినీ మీరు బయట నుంచి తెచ్చుకోవాలి బయట ఉంటాయి మీ సంపదలన్నీ బయట ఉంటాయి మనం ఇలా తలచెప్పగానే అవి ఎటుపోతాయి సంపదలు నిలబడవు మనది మనదని అనుకుంటూ ఉంటాము కానీ ఏది మనది కాదు కాదే రాజులు రాజ్యములు కలుగలే గర్భోన్నతిని వారు ఏది ఏది మూట కట్టుకుని పోవడం కాదే అంటే ఏదో మధ్య కాబట్టి ఈ సంపదలన్నీ తెచ్చిపెట్టుకుంటాం అవి పైనుంచి వచ్చి కొంతకాలం మన భిన్నింపజేసి పోతాయి కానీ మన స్వరూపభూతమైనటువంటి జ్ఞానము ఎరుక ఆత్మస్వరూపం ఏది కలదో అది పైనుంచి వచ్చింది కాదు తన స్వరూపమే కానీ అది ఒక అర్థం ఇంకొకటి విభూతి అంటే మహిమ అంటున్నారు ఇదే అసలైన మహిమ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది లోకంలో మరి ఇటువంటి దృష్టి ఉంటుంది చదువుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు భ్రమపడుతూ ఉంటారు ఈ విధంగా నేను అది చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటాను అప్పుడు అనుకుంటా అంటే you have to develop the clarity to such a degree అంత high level of clarity develop చేయకపోతే ఈ మాయ ఎవరినైనా కూడా కమ్మి వేసేటువంటి అవకాశం కలదు అని నాకు అనిపిస్తుంది నేను ఒక వీడియో చూశాను అంటే విభూతి అనే పదాన్ని బట్టి చెప్తాను విభూతి అంటే మహిమానర్థం పతంజలి యోగ సూత్రాల్లో విభూతి పాదము ఉంది అక్కడ మహిమకి సంబంధించినటువంటి సూత్రాలు ఏవో ఉంటాయి మహిమ సో ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది ఆ వీడియో ఏంటంటే మూడవ కర్ణం తెలుస్తారు శివుడు మూడవ కర్ణం తెలిసాడు కదా అలాగే వీడు మూడవ కర్ణం తెలుస్తాడు ఏమిటి మూడవ కర్ణం అంటే వాడి కళ్ళకి గంటలు కట్టేస్తారు పలక మీద ఏదో రాస్తారు రాముడు రాముడిని కొట్టాను అని రాస్తారు లేక రాముడు మంచి బాలుడు అని పలక నేను రాస్తాను వాడు ఆ కళ్ళ గంటలు కట్టేస్తే వాడు చదివేస్తాడు అది ఆ రాసిన వాడు కూడా నాకు అర్థమైనంతలో ఆ వీడియో వాళ్ళ మనిషే వాళ్ళ మనిషే రాశాడు వాడే చదివాడు పోతే పై వాళ్ళు ఎవరైనా రాస్తే కూడా చదువు ఉండొచ్చు అది మూడవ కర్మం నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే అది మొదటి రెండు కాలంలోనే భాగమేది ఎందుకంటే మొదటి మీకున్న రెండు కాలంలో దేనిని చూస్తారో దానిని చూడడానికి మూడవ కళ్ళు ఎందుకు మీకున్న రెండు కళ్ళల్లో ఏ తత్వమును మీరు చూడలేరో దానిని చూసేది మూడవ కళ్ళు దాన్ని జ్ఞాననేత్రము ఇది మామూలు రెండు కళ్ళతో చూసి దాన్ని వీడు కళ్ళ గంటలు పెట్టుకుని చూశాడు అది మూడవ కళ్ళు ఎందుకైంది ఈ రెండు కళ్ళతోటే చూశాడు ఏదో చేశాడు ఏదో సంస్థ చేశాడు సో సర్కారు ఒక మెజిషియన్ ఉండేవాడు అతని కళ్ళ కళ్ళ పెట్టుకుని మోటార్ సైకిల్ నడిపింగ్ చేసుకుని ఇక్కడి నుంచి వేగం పెట్టి వెళ్ళొచ్చేస్తాడు ఆయనకి తృతీయ నేత్రం ఉందని ఆయన చెప్పలేదు ఇప్పుడు ఆ సర్కారు కాదు ఆయన ఏమన్నారంటే నాది మ్యాజిక్ చేస్తున్నాను అని అన్నారే తప్ప తృతీయ నేత్రం అని చెప్పలేదు ఈ మధ్యన తృతీయ నేత్రము అనే పేరుతోటి ఇది ప్రచారంలో పెట్టారు యూట్యూబ్లో పెట్టారు యూట్యూబ్లో ఏదైనా పెట్టచ్చు అందరికీ అధికారం కలదు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక సంపద ఉంటుంది ఇళ్ళ ఇళ్ళని విభూతి చేస్తారు అది మహిమ అంటారు అది మహిమయ లేకపోతే ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళలో అసత్యం పడకుండా బతికాడు ఏది మహిమ లోకంలో జనులు చాలా అజ్ఞానంగా ఉంటారు అలాగే ఈ ద్వేషభావం అనేది లేకుండా లవింగ్ కైండ్నెస్ ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ కానీ నన్ను తిట్టి వాళ్ళని కూడా ఫ్రెండ్స్ జీవించాలనుకోకూడదు అది మహిమ అవుతుందా లేకపోతే ఏదో ఇలా తీసి గోల్డ్ చేయి తీసి నీ చేతిలో పెడితే మహిమ అవుతుంది సో కాబట్టి ఈ విభూతులనేవి ఏవైతే గలవో అసలైన విభూతి ఏమిటంటే తన స్వరూపమునందు నిష్ఠను కలిగి ఉండుతాయి ఆయన అంటారు శంకరులు మరి మిగతా సంపదలు ఉన్నాయి కదా ధనము ధన కనక వస్తు వాహనాలు ఉన్నాయి కదంటే ఆయన కృతకాహితి అన్యాహ సంపద ఇంకా ఎందుకు గొప్ప సంపద అయింది అంటే హీలు కాదు మిగిలిన సంపదలు ఉన్నాయి చూసారా ఇవి కృతకములు కృతకము అంటే ఆర్టిఫిషియల్ అంటే కల్తీ ఇప్పుడు కాగితం పువ్వులు అండి నేను కొంతమంది చూసి నేను ఆశ్చర్యపడి నాకు ఆశ్చర్యం వాళ్ళు ఆశ్చర్యపడకపోవచ్చు వాళ్ళు తమని తాము బుధం తడుకుంటా అబ్బా నేను చాలా గొప్పగా చేశానని వాళ్ళు అనుకోవచ్చు నాకైతే ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఒక ప్లాస్టిక్ కుండీలో ప్లాస్టిక్ పువ్వులు పెట్టి ఎదుర్కొంటే డబ్బులు పెట్టడం ఇది ఒకటి లేదా గుడ్లో పెట్టడం ఈ ప్లాస్టిక్ పువ్వులు ఎందుకంటే ప్లాస్టిక్ పువ్వులు వర్క్ హ్యాపీ గుడ్లో పెడతాయి ఏదైనా మీరు మంచి పువ్వులు పెట్టారు కొండలో కొంచెం సుగంధం వచ్చిందని ఏదో సంతోషించవచ్చు అయితే సుగంధమైన వాళ్ళు దోమలు వస్తాయి చిన్న చిన్న ఈగలు కూడా వస్తాయి ఇంకా చిన్న చిన్న పురుగులు కూడా హైడ్రా అని ఏదో చిన్న పురుగు ఉంటాయి అది వస్తుంది ఇలాంటివన్నీ కూడా వస్తాయి తర్వాత మొన్నాడికి ఆ పువ్వులన్నీ మాడిపోతాయి మీరు తీయకపోతే వాటి చుట్టూ ఈగలో వీళ్ళు చుట్టూ కాబట్టి ఆ పువ్వులు కొనుక్కొచ్చి పెట్టడం కూడా సరైనది కాదు పైగా దాంట్లో హింస కూడా ఉంటుంది మీరు ఆ కొమ్మల్ని నరికి తీసుకొచ్చి పెట్టడం అనే హింస కూడా అంచేత అది తెలివి తక్కువే ఈ ఈ కాగితం పువ్వులు పెడితే పెట్టాలి ఏమి పెట్టాలి సగం పుస్తకాలు చదువుకోవచ్చు మీకు కావాల్సిన వస్తువులు పెట్టుకోవచ్చు తప్ప ఇలాంటి కృతకములు అంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ మీద జనులకు ఆకర్షణ ఉండడము శోచనీయము కృతకాహి కృతకాహ హి సంపద మిగిలిన సంపదలన్నీ కూడా కృతకములు అంటే ఒక కర్మ చేత సాధ్యము సాధింపబడతాయి ఆ కొద్దిసేపు ఉండి మళ్ళీ పోతాయి అవి సంపదలే కాదు ఆత్మనిష్టయే గొప్ప సంపద తథా ఏష లోక ఈ ఆత్మస్వరూపం ఏదైతే గలదో ఇది వీరికి చాలా గొప్ప లోకము అంటే దీంట్లో ఒక చిన్న కిటుకు ఉన్నది మీరు పెద్దలు గమనించండి సాధారణంగా మనిషి ఎలా బతుకుతూ ఉంటాడో మీరు ఆలోచించండి తన చుట్టూ చూసుకుంటాడు చూసుకుంటే ఇల్లు వాటి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఏదో కొన్ని ఫెసిలిటీస్ కారును మోటార్ సైకిల్ను ఏదో ఫెసిలిటీస్ పెట్టుకుంటాడు ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటాడు ఏదో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాడు తర్వాత భార్య పిల్లలు ఏదో వ్యవస్థ చేస్తాడు ఇవన్నీ చేసుకుంటాడు ఇవన్నీ అవసరం ఇవన్నీ చేసుకోదగ్గవే బట్ ఇష్యూ ఇది ఇవన్నీ చేసుకోవడం ఇష్యూ కాదు వాటి మీద మానసికంగా ఆధారపడి బతుకుతూ ఉంటాడు సైకలాజికల్లీ డిపెండ్ అయి బతుకుతూ ఉంటాడు అంటే ఏ స్థితికి చేరుకుంటాడంటే దీన్ని సెటప్ అంటారు ఇంగ్లీష్లో సెటప్ వీడు ఈ సెటప్ని కొన్ని సంవత్సరాల కాలం కృషి చేసి కష్టపడి సంపాదిస్తాడు సెటప్ని యూనివర్సిటీలో చదువుతాడు ఏ చదువు చదువుతాడు దేంట్లో ఖరీదైన ఉద్యోగం వస్తుందో ఆ చదువులే చదువుతాడు మామూలుగా బిఏ చదవచ్చు కదా కాదు ఇంజనీరింగ్ పోతాడు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్లో చేస్తాడు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా బిఏలో చేస్తాడు అలాంటి ఏమో చదువులు చదువుతారు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా బిఏ వాడికి పిల్లలు ఇవ్వరు ఇంజనీరింగ్కే పిల్లలు ఇస్తారు ఎంబీబీఎస్ వాడికో ఇంజనీరింగ్కో పిల్లలు ఇస్తారు బిఏలో వాడు సగ షేక్స్పియర్ అది బాగా చదువుతున్నాడని వాడికి పిల్లలు ఇవ్వరు అలాగే వేదాధ్యయనము ఇలాంటివి చదువుతుంటే పిల్లలు తర్వాత అమ్మాయిలు కూడా తిలక లేకపోతేనే నేను పెళ్ళాడతాను అని నియమం పెడతాను ఈ వేదం చదువుకోవాలంటే తిలక ఉంటే తప్ప వేదం నేను పాఠం చెప్పమని వాళ్ళు నియమం పెడతాను తిలక ఉంటే నేను పెళ్ళాడను అని అమ్మాయి అనుకోండి కాబట్టి వీడు ఏం చేస్తాడంటే వేదం చదువుకుని జుట్టు పెంచేసి ఆ పిల్లకి నా జుట్టులో దాచిపెట్టి ఎవరో అమ్మాయిని పెళ్ళాడతాను ఏదో ఇలా కాపురం ఏవో చేస్తారు ఇంత కష్టపడి తన తనని తాను చంపుకుని తన కాన్షియన్స్ అని ఉంటుంది దాన్ని చంపుకుని ఆయన వాడికి కాని వాడికి చేతులు ఉద్ది కాలు పట్టుకుని ఇంత చేసి ఓ సెటప్ బిల్డప్ చేస్తుంది నా సంతానము నా వాళ్ళు నా వాళ్ళు మా కులము ఇది అది అని బిల్డప్ చేస్తుంది మానసికంగా దానిపై ఆధారపడి బతుకుతూ ఉంటుంది మానసికమైనటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ అది ఆత్మనిష్ఠుడికి అది సెటప్ ఉంటుంది లో ఉంటుంది పాడయాల్సిన ఉండేది ఉండేది ఉంటుంది ఇప్పుడు దాని మీద డిస్టర్బ్ చేయనక్కర్లేదు ఆత్మ ఏషహాస్య పరమో లోక వీడు ఆత్మనిష్ఠుడై ఉంటాడు వీడు చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడిపోతారు చుట్టూ దాని మీద ఆధారపడ్డారనుకోండి మీరు మీరు టెన్షన్లో బతుకుతారు ఒక స్ట్రెస్లో బతుకుతారు చుట్టూ ఉన్నవి మనకు అనుకూలంగా లేకపోతే దుఃఖపడుతుంది ఇస్తారు తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించేటువంటి ఫ్రీడమ్ మీకు ఉండదు ఎన్ని నష్టాలు ఉన్నాయటువంటి అలా కాకుండా గా ఆధారపడకుండా మీరు బతుకుతున్నారనుకోండి అప్పుడు చుట్టూ ఉండి ఉంటారు మీరు అందరినీ ప్రేమించగలుగుతారు వాళ్ళు ప్రేమించారో మానేరో మీ తరఫు నుంచి మీరు ప్రేమించగలుగుతారు మీరు సైకలాజికల్లీ గా మీ స్వరూప నిష్ఠులే మీ స్వరూపం మీదే మీరు నిలబడి ఉంటారు తప్ప ఇతరులపై ఆధారపడి ఉంటుంది మరి that that is something not easy డబ్బు సంపాదించవచ్చు బ్యాంక్ అకౌంట్ పెద్ద మూట కట్టచ్చు తప్ప ఇప్పుడు నేను చెప్పింది సంపాదించడం చాలా కష్టం దాని నుంచే శాంతి సుఖములు లభిస్తాయి దాన్ని సంపాదించడం కష్టం అంచేతనే దాన్ని ఆత్మనిష్టను పరమోలోక అని వర్ణించారు ఏష అస్య పరమోలోక ఏ అన్య అదే వివరిస్తారైన ఏ అన్యే కర్మఫలాశ్రయాలోకా హే అస్మాద్ అపరమా కాబట్టి ఇది లోకము పరమలోకం అన్నారు మన మిగతా లోకాలు ఏమన్నా ఉన్నాయి కదా అంటే లోకాలు స్వర్గాల లోకాలు ఉన్నాయి కదా అంటే అవన్నీ కూడా కర్మఫలమును బట్టి వచ్చే లోకాలు కర్మఫలాన్ని ఆశ్రయిస్తాయి ఆ లోకం అంటే కర్మఫలం ఉంటే దొరుకుతుంది ఆ లోకం లేకపోతే లేదు ఎలాగంటే పాస్పోర్ట్ తీసుకుంటే ఈసీఎంఆర్ అనే ఏదో ఒక స్టాంప్ ఒకటి వేస్తుంది ఆ స్టాంప్ ఉన్న వాళ్ళకే దుబాయ్ వెళ్ళే అధికారం ఉంటుంది మిగతా వాళ్ళకి దుబాయ్ వెళ్ళే ఏదో అలాగే ఏదో ఆ స్టాంప్ కూడా ఆ స్టాంప్ ఉంటే మీరు దుబాయ్కి వెళ్ళచ్చు వీసా కూడా అలాంటిదే వీసా ఇదిలాగే స్టాంప్ ఆ స్టాంప్ పెడితే మీరు ఆ దేశానికి వెళ్ళచ్చు అలాగే ఈ స్వర్గాది లోకంలో కూడా అలాంటివే అక్కడ కర్మ ఫలము అనే స్టాంపు ఉండాలి వీడికి అప్పుడే వీడిని స్వర్గంలోకి రాణిస్తారు లేకపోతే రానివ్వరు కాబట్టి ఈ స్వర్గ కర్మ ఇప్పుడు పెద్ద ప్రకారము పెద్ద బిల్డింగ్ సెక్యూరిటీ ఉందనుకోండి మీరు లోపలికి వెళ్ళి వెళ్ళిపోతారంటే వెళ్ళిస్తారా లోపలికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి ఎంట్రీ పర్మిట్ ఇవ్వకుండా అలాగే స్వర్గానికి కర్మఫలమే ఎంట్రీ పర్మిట్ అది పట్టుకుని దాంట్లో ప్రవేశిస్తారు అలాంటి ఈ లోకములన్నీ కూడా ఈ ఆత్మలోకం కంటే తక్కువ స్థాయికి చెందినవి అపరమా అంటే నికృష్టములు అంటే తక్కువ ఎందువల్ల అయంతు నకేనచన కర్మణ మీయతే స్వాభావికత్వా ఈ లోకము అంటే మీయతే అంటే కొలవడం ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి ఈ నెక్లెస్ నాకు కావాలి అంటే దాని మీద ట్యాగ్ ఉంటుంది థౌజండ్ డాలర్స్ అని ట్యాగ్ అంటే మీ పర్సులో థౌజండ్ డాలర్స్ కెపాసిటీ ఉంటే ఆ నెక్లెస్ మీద ఉంటుంది అబ్బో చాలా ఎక్కువ అండి మేము తోగము తోగలేము అంత ఖరీదుకు మేము తోగలేము అని మీకు అనిపిస్తే దాని పక్కన ఇంకొంచెం దూరం వెళ్తే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉంది అది తోగలేము అంటే ఇంకొంచెం దూరం అంటే వంద డాలర్స్ ఉంది అది తోగలేము అంటే ఇంకొంచెం దూరం అంటే ఫైవ్ డాలర్స్ కూడా ఉంటుంది ఈ లోకాలు ఎలా ఉంటాయి కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఎటువంటి కర్మైనా సరే ఈ లోకమును తోగలేదు నమ్మీయతే ఏ కర్మైనా సరే ఈ లోకానికి తగదు అంటే కర్మ చేత ఈ లోకము ఆత్మలోకము సిద్ధించలే సిద్ధించదు ఎందుకు ఎందుకో తెలుసిన స్వాభావికత్వా ఇప్పుడు కూడా కర్మ చేత లభించేది ఏదైనా కూడా కొరత కాము అంటే ఆర్టిఫిషియల్ తన స్వరూపంలో ఉన్నది ఏదైతే కలదో అది స్వాభావికము కాబట్టి ఈ ఆత్మలోకము స్వాభావికము కనుక ఆ కారణంగా దీన్ని పరమలోకము అని వర్ణించారు ఏష అస్య పరమోలోక అస్య జీవునకు అంటే ఈ సాధకునకు ఈ ఆత్మ అనే లోకమే సర్వోత్తమైన లోకము ఇక పరమ ఆనందాలు వస్తున్నాం తథా పరమ ఆనంద ఈ ఆత్మస్వరూపం ఏదైతే కాదో ఇది జీవునకు పరమానందము మీరు చూడండి లోకం కేసు ఒక్కసారి చూడండి మన కేసు కూడా మనం చూసుకోవచ్చు లోకం కేసు కూడా చూడొచ్చు ప్రతివాడు కూడా సుఖాన్ని కోరి ప్రవర్తిస్తూ ఉంటాడు ఆఖరికి తాగేవాడు కూడా సుఖాన్ని కోరే తాగుతాడు వాడేం దుఃఖాన్ని కోరి తాగడు వాడికి లభించేది దుఃఖం కానీ సుఖాన్ని కోరే తాగుతాడు ఇప్పుడు కాఫీ తాగితే పడదనుకోండి పడదు అంటే పడదంటే అర్థం అంటే దుఃఖం కలుగుతున్నారు కదా అందులో తెలిసి కూడా వీళ్ళు కాఫీ తాగుతారంటారు కాబట్టి ప్రతి వాడు సుఖాన్ని కోరే కాఫీ అయ్యేది దారులు అయ్యేది సుఖాన్ని కోరే పుచ్చుకుంటూ ఉంటారు జన సుఖాన్ని కోరే కాబట్టి ప్రతివాడు సుఖాన్నే కోరుతూ ఉంటాడు ప్రతివాడు కూడా వివాహం చేసుకునేవాడు ఎందుకోసం చేసుకుంటున్నాడు వివాహం నిన్న నేను ఇంటికి వెళ్తుంటే చూశాను ఒకతను గుర్రం మీద ఎక్కాడు ఆ గుర్రం కోసం నేను కారాకు వెళ్ళాను దగ్గర ఇందులో గుర్రం సుఖం కొంచెం దట్టంగా ఉన్నావు యువకుడవి గుర్రం అప్పుడు ముసలిది ఎందుకంటే గుర్రం వయస్సు పదేళ్ళు దాని జీవన నాకు తెలియదుగా దాని లైఫ్ స్పాన్ పదేళ్ళు ఇప్పుడు already seven years eight years అయింది అంటే అది ముసలిదారి పదేళ్ళు బతికిది ఏడెనిమిదేళ్ళు దాకా వచ్చిందంటే ఇంకేముంది దాంట్లో ఆ బుర్ర మీద ఎక్కడం బుర్ర మీద ఎక్కిన తర్వాత గబల వల్లని ముందుకు నడిపిస్తే అదో రకంగా ఉంటుంది ఏకాలా నిలబడడం అలా నిలబడుతుంటున్నారు పాపం ఆ కాలు నుంచి ఈ కాలు మీదకి ఈ కాలు నుంచి ఆ కాలు మీదకి తీసుకుంటూ అలా నిలబడుతుంటున్నారు బరువు వీళ్ళేమో పెద్ద కోర్టు లాంటిది వెళ్ళిపోతూ పెద్ద కోర్టు ఒకటి వేసి ఆ బుర్ర మీద కూర్చున్నాడు బుర్ర మీద కూర్చుని చుట్టూ జనాలు చేరి వీళ్ళు బాధ్యాలు వహిస్తున్నారు పాపం ఆ బుర్ర ఎంత కష్టం క్షేమం కట్టడం అలా చేయడానికి త్వరాక్షరం కనిపిస్తాయి అలా చేయకూడదు నిలబడకూడదు నా క్వశ్చన్ అది పశువును అలా హింసించవచ్చు ఎంత సెన్సిటివ్గా సెన్సిటివ్గా ఉండాల్సి ఉంటుంది ఫస్ట్ ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు పశువులను ఇలా హింస పెడుతున్నారంటే మేమేదో సుఖాన్ని పొందాలని వాళ్ళు పెళ్లి పెళ్లి నేను పెళ్లితో మొదలుపెట్టి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకునే వాడు దేనికోసం సుఖాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాడు సుఖం కోసం మరి కోర్టు చూస్తూ డివోర్స్ కోసం తిరిగి వాడు దేనికోసం తిరుగుతున్నాడు <laughs> నేను ఒకటి విని ఆశ్చర్యపోయాను ఒక ఆయన అడుగుతున్నాడు ఒక ఫిలాసఫర్ అడుగుతున్నాడు ఆయన పిల్ల పెళ్లి అయిపోయిన తర్వాత తండ్రి సుఖంగా ఉంటాడా పిల్ల పెళ్లి కాకముందు తండ్రి సుఖంగా ఉంటాడా అని అడిగాడు ఎప్పుడూ ఉన్నాడు అప్పుడు ఉండడు ఇప్పుడు ఊరికే పిల్ల పెళ్ళలేదు ఒక బహానా తప్పిస్తే పిల్ల పెళ్లికి ముందు పిల్ల పెళ్లి కాలేదు అని పెట్ట పిల్ల పెళ్ళైన తర్వాత ఇంకో పెద్ద కాబట్టి మానవుడు సుఖముల వెంట పరుగులు తీస్తూ సుఖము కొరకు ప్రాకులు ఆడుతూ ఉంటూ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు మీరు చూడండి లోకాన్ని చూడండి ఏమిటి విద్యలో ఈ కాంట్రాడిక్షన్ ఏమిటి చాలా చిత్రం ధనమును కోరినవాడు ధనాన్ని సంపాదించగలగవచ్చు కానీ సుఖమును కోరినవాడు మాత్రం సుఖమును పొందుట కనపడలేదు అంతటా దుఃఖంలోనే ప్రతివాడు జీవిస్తూ ఉంటాడు ప్రతివాడు సుఖమునే కోరుతాడు కోరేది సుఖము పొందేది దుఃఖం కారణం ఏంటంటే వీళ్ళు తక్కువ స్థానంలో సుఖము కోసము వెతుకుతున్నారు సుఖం కోసం వెతికి పద్ధతి అది కాదు ఇది సుఖం కోసం వెతికిపోయి పరమ ఆనంద యాని అన్యాని విషయేంద్రియ సంబంధజనితాని ఆనందజాతాని యాని ఆనందజాతాని ఇవేవో ఆనందముల యొక్క గుట్టలు జాత అంటే గుంపు ఆనందముల యొక్క గుట్టలు ఉన్నాయి అలాగా ఒకడికి తాగితే ఆనందం ఒకడికి తింటే ఆనందం ఒకడికి తిరిగితే ఆనందం ఒకడికి డ్యాన్స్ ఆనందం ఒకడికి మ్యూజిక్ ఆనందం ఈ ఆనందములు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు లక్షల ఆనందాలు ఇవన్నీ కూడా పిల్లలు one of them quality one quality ఉంటుంది ఒకే క్వాలిటీ ఒకే లక్షణం ఉంటుంది ఏమిటి విషయేంద్రియ సంయోగ జయిత ఏదో ఒక ఇంద్రియము ఒక విషయంతో కాంటాక్ట్ వల్ల పుడతాయి కంటితో చూసి మీరు ఆనందిస్తున్నారో నాలుగు నోటితో ఆస్వాదించి కానీ ముక్కుతో అధ్యానించి కానీ చెవులతో విని కానీ చేతితో స్పృశించి కానీ మీరు ఆనందిస్తున్నారు ఆనందం అనేక రకము మా జన్మలో పద్యం ఉంది ఆ పద్యం వల్ల నేను అనుకుంటాను ఎవరైనా అన్నయ్య ఇలాగ పప్పులో కాలేసేయాలి ఏమిటంటే పద్యం నూతులు నూరు కంటే అంతేలా గుర్తున్నారు నూతు నూరు నూతులు కంటే వంద సత్క్రతువులది ఒక సత్క్రతువది మేలు ఎప్పుడో తొమ్మిది వందల ఎప్పుడో పాకిస్తాన్ చేసిన పద్యం ఇంకా నామాత్రం గుర్తున్నందుకు నేనైతే సంతోషించేస్తాను ఇంకా మళ్ళీ ఎప్పుడు మా అన్నయ్య గారు భారతం తీసి చదివింది ఎప్పుడు ఆ పద్యం ఎప్పుడు అప్పుడు చూసాం అప్పుడే అదే పద్యం నూతులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు సత్యమో ఇదో సో కాబట్టి అలాగే నూరు నూతుల కంటే ఒక క్రతువు మేలు అలా చెప్పి చెప్పి చెప్పి వీటన్నిటికంటే కూడా ఉత్తర పరిష్పందము మేలు అంటారు పుత్రుడిని కౌగలించుకుంటే కలిగే సుఖము మేలు ఆయన బహుశా పిల్లవాడు పెరిగి పెద్ద కాకముందు చెప్పిన మాట ఎందుకంటే కౌగలించుకోవడం పెరిగి పెద్ద నాడు పెట్టాడు కానీ నాడు పెట్టాడేమిటి కాబట్టి ఆ టైంలో ఏదో ఆ ఆవేశంలో చెప్పు ఉంటాడు కాబట్టి అలాగే వస్తుంది ఇది ఆక్రమం వస్తుంది అన్నిటికంటే ఇది గొప్పది కానీ వాస్తవంలో అది కూడా విషయ ఇంద్రియ సంయోగజనితమైనటువంటి సుఖమే అంటే స్పర్శేంద్రియములకు పుత్ర పరిష్బంగం అనే సంయోగం వల్ల కలిగిన సుఖము ఇవన్నీ ఈ సుఖములన్నీ కూడా ఫండమెంటల్లీ కృతకములు ఆర్టిఫిషియల్ ఆ సంయోగాన్ని కల్పిస్తే కానీ మీకు ఆ సుఖము లభించదు తాని అపేక్ష ఏష అస్య పరమ ఆనంద వాటితో పోల్చి చూసినట్లయితే ఇది వీడికి ఇక్కడ ఈ సాధకులకు పరమానందం అంటే సర్వోత్కృష్టమైన ఆనందం ఎందుకో చూసినా ఇది నిత్యం ఆత్మస్వరూప నిశ్చయించే ఆనందము నిత్యం అది పోయేది కాదు మీరు దానికి దూరం అవ్వాల్సిందే తప్ప అది ఎప్పుడూ ఉంటుంది లేదా విషయం సంయోగం ఉన్నంత వరకే ఈ కృతకములైన ఆనందములు అనుభవానికి వస్తాయి విషయేంద్రియ సంయోగం ఎంతసేపు ఉంటుందండి భోగ వస్తువు యొక్క సంయోగం చాలా తక్కువ ఉంటుంది ఒక మహాత్ముడు చెప్పాడు ఒకడు అన్నాడు నాకు రోల్స్ సెంట్ చాలా ఇష్టం నాకు రోల్స్ సెంట్ గ్రహిస్తే పరమానందము అని అన్నాడు అంటే ఒక రోల్స్ సెంట్ సీసా తీసుకొచ్చి ఒక చిన్న సీసా వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉంటుందో పదివేలు ఉంటుందో రోల్స్ సెంట్ ఖరీదైన సెంట్ అది పట్టుకొచ్చి వాడికి what great thing it is what a good day it is అని వాడు మహానందపడిపోయాడు సరే దాన్ని తీసి మొత్తం చూసి ఓహోహోహో వండర్ఫుల్ రోజు strength the true real one అని మహానందపడ్డాడు మహానందపడి ఇంకోసారి అని ఇంకోసారి పిలిచాడు మళ్ళీ ఇంకోసారి పిలిచాడు పిలిచి ఈసారి అంత ఎక్కువసేపు పేర్చలేదు మూత పెట్టి చదువుకుంటున్నాడు ఏమైంది వీడు కేవలం అప్పుడు ఈ మహాత్ముడు అన్నాడు మూట పెట్టి జైల్లో పెట్టేవంత కొడత ఉంటుంది రోజు చూసేంత మహానందం అని అన్నావు కాబట్టి మూత మూల్యానికి లేదు అలా ముక్కు దగ్గర పెట్టుకుని పీలిస్తూనే ఉండాలి అంటే ఇంకో కొంత సేఫ్టీ చెప్పనా మరి మరి మహానందం అని అన్నావు మరి ఎందుకన్నా రోజు చూసేంత మహానందం ఎందుకన్నా పొలారిటీ స్వీట్స్ బెస్ట్ జనరల్ నేను చెప్పిస్తాను ఇంకా మీరు ఎన్ని స్వీట్లు తింటారో కాదండి కుట్ర పరిశ్రమలో ఆడలను అదౌపించుకుని చూస్తాను నిజం ఉపయోగించుకుంటాము దీనికి లిమిట్ త్రీ ఆయన ఒక ఆయన పెట్టాడు త్రీ మినిట్స్ లిమిట్ పెట్టాడు three minutes hundred and eighty seconds అంటే మీరు పుష్ చేస్తే హండ్రెడ్ అండ్ ఎయిటీ సెకండ్స్ వరకు మీరు పూర్తి చేయగలరు హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫస్ట్ సెకండ్లో it has to come to land పోతుందంటే అన్ని సుఖములు అట్టి అని కాబట్టి వేరే ఈ ఆత్మానందం ఏదైతే మీ స్వరూపం ఎక్కడికి పోదు మీలోనే ఉంటుంది అయితే దీంట్లో గమనించవలసింది ఏమిటంటే ఈ బాహ్యమైన సుఖము ఇంద్రియ విషయ సంయోగం వలన పుడుతుంది ఆ సంయోగాన్ని నేను కర్మ ద్వారా సంపాదించాల్సి ఇది అలా సంపాదించక్కర్లా నిత్యం తర్వాత బాహ్యమైనటువంటి సుఖము ఒక ఎక్సైట్మెంట్ రూపంలో ఉంటుంది మైండ్ని ఒక ఎక్సైటెడ్ స్టేట్కి తీసుకువెళ్ళుట అనే రూపంగా ఉంటుంది లేదా ఆంతరమైన ఆనందము శాంతి రూపంగా ఉంటుంది ఆంతరమైన ఆనందంలో శాంతి తప్ప ఏమీ ఉండదు కాబట్టి చాలా విలక్షణమైన ఆనందము అదే యథార్థమైన ఆనందము పరమానందము యో వై భూమా తత్సుఖం ఇది మహాత్ములు తాము దర్శించి చెప్పినటువంటి సత్యం యో వై భూమా తత్సుఖం అని దర్శించి చెప్పిన సత్యం ఇప్పుడు మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు అనుకోండి మీ దగ్గరికి వస్తారు వచ్చి చూడు నువ్వు ఒక పాలసీ లక్ష రూపాయల పాలసీ తీసుకో నీకు భవిష్యత్తులో సుఖం కలుగుతుంది అంటాడు పది లక్షల పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో నీకు పదింతలు సుఖం కలుగుతుంది యాభై లక్షల పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో నీకు యాభై రెట్లు సుఖం కలుగుతుంది అని ఈ విధంగా మనము నేను సర్వము నుంచి విడిపోయి ఉన్నాను పరిచ్ఛిన్నుడనైన నేను అనే అహంకార మమకారాలు ఏదైతే ఉంటాయో వాటిని మరింత బలం చేస్తూ మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ ఉంటాడు అంతే కదా మీ అహంకార మమకారాలు మమకారము మరింత గట్టి పడుతుంది దాన్ని బట్టి అహంకారం మరింత గట్టి పడుతుంది కర్మ కూడా అలాగే ఉంటుంది కర్మ కూడా అంతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఖర్చే తప్ప సుఖం ఏమీ రాదు భవిష్యత్తులోనే వస్తుంది కర్మ కామ్య కర్మ చేసేప్పుడు కూడా ఒళ్ళు హోనం చేసుకోవడం ఖర్చే తప్ప మీకు శుభం అప్పుడేమే కాదు అదంతా భవిష్యత్తులో వస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ లాంటి ఈ కర్మ కనుక తర్వాత అదొకటి రెండవది ఎలా అయితే ఇన్సూరెన్స్ పాలసీ నాది నాది నాది నా డబ్బు నా పాలసీ నా ప్రీమియం నా రిజల్ట్ అని అలాగా మమకారము అహంకారము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో వాటిని గట్టిపరుస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ కర్మ కూడా నా కర్మ నా పుణ్యము నా సుఖము నా లోకము అని అహంకార మమకారాలను దృఢం చేస్తూ ఉంటుంది కాబట్టి లోకంలో ఏమనుకుంటారంటే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ని అడిగారనుకోండి what is the best way to become happy అంటే ఈ ఈ భవిష్యత్తుని మీరు స్థిరం చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు కర్మవాదులను అడిగితే వాళ్ళు కూడా అలాగే చెప్తారు వాళ్ళు ఆ సుఖాన్ని భవిష్యత్తులో పెడతారు ప్రజెంట్లో సుఖమేమి లేకుండా భవిష్యత్తులోనే ఉన్నది సుఖము అనే ధోరణిని కల్పిస్తారు అంతేకాకుండా సుఖం అనేది అహంకార మమకారములను అంటిపెట్టుకుని ఉంటుందనే ఒక మహాభ్రమను వాళ్ళు కలిగిస్తారు వాళ్ళు అలా దర్శించారు లోకాన్ని అలా దర్శించారు వాళ్ళు జీవితం వాళ్ళకి అలా కనపడింది అందుకోసం వాళ్ళు అలా చెప్పారు